సభకు నమస్కారం అండి మొదటి రోజు నేను ప్రారంభించినది నాకు గుర్తున్నది పన్నెండు రోజుల తర్వాత పన్నెండవ రోజు మధ్యలో ఒకసారి నేను మాట్లాడుతూ ఇంకో మాటలు చెప్పాను పెళ్లైపోయిన తర్వాత అమ్మాయిని అపనీతలు పెడుతూ ఉన్నప్పుడు తండ్రి ఎలా ఫీల్ అవుతాడో ఈ పన్నెండు రోజుల తర్వాత మేము అలా ఫీల్ అవుతున్నాము మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు ఇవ్వబడ్డ సమయంలో గర్భనాగేశ్వరరావు మాట్లాడింది మీరందరూ విన్నారు నేను విన్నాను కాబట్టి కాస్త ఆలస్యంగా వచ్చాను చిరునవ్వు వెల ఎంత ఓ పాట మీకు గుర్తుందా మీకు చిరువేది కొనలేనంత చిరునవ్వుకు వెలకట్టలేము ఒక మొక్కకు వెలకట్టలేము మాటకు వెలకట్టలేము అభిప్రాయానికి వెలకట్టలేము హృదయం చెమ్మగిలేటట్టు తాను మాట్లాడిన దానికి వెలకట్టలేము భయ అర్థమైతే ఈ పన్నెండు రోజుల్లో మీరు విన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో బహుశా ఈ పన్నెండు రోజులు మీరు తీరిక లేకుండా గడిచిపోయింది ఎందుకని రాత్రి ఇంటికెళ్ళేసరికి ఆలస్యం అనేది పొద్దున్నే లేచి ఇక్కడ రావడానికి తయారు చేసేవాళ్ళు హెవీ వర్క్ నేను అనుకుంటాను బహుశా టూ షిఫ్ట్స్ త్రీ షిఫ్ట్స్ డ్యూటీనో చేసినట్టు చేశారు ఈ పన్నెండు రోజుల తర్వాత not the time for you to sit down కాఫ్ review consolidate and do something సరే నాకు ఇవ్వబడ్డ టాపిక్ క్రియేటివిటీ అది ఏంటో ఎందుకో దాని గురించి చెప్దామని చెప్పి కాసేపు సమయం తీసుకుంటున్నాను దయచేసి నాకు ఆదిత్య మొన్న ఎండమూరి వారు ఒక రెండు రైమ్స్ పాటించారు పిల్లల్ని కలిసి తెలిసి ఇచ్చిన తక్కువ సమయంలో బాగా తెలిసిన ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ ని ఒక్కొక్క భాష ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క సంగీత విధానం ఒక్కొక్క వాణి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క తీరులో పాడితే ఎలా ఉంటుందో మీకు చూపించడానికి చేసిన ప్రయత్నంలోని ఎఫ్ ఫైవ్ ఎందుకు ప్రయత్నం చేశానంటే సప్తస్వరాలు అదే ఏడు ఏ భాష అయినా ఏ రాగమైనా ఏ భావమైనా పలికించటానికి అది చాలు అంతకు మించిన క్రియేటివిటీ ఎగ్జాంపుల్ నాకు తెలియదు దొరకలేదు గంప నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ చెప్పాలని అనిపించింది తల్లిదండ్రులు గురువులు స్నేహితులు ఇలా పేరెంట్స్ గురించి చెప్పారు తన కన్న కూతుర్ని నీ కాళ్ళు కడిగి నీకు కన్యాదానం చేసి ఇచ్చినటువంటి నీ అత్తమామలు కూడా నీకు పేరెంట్సేనయ్యా వాళ్ళని కూడా ప్రేమతో చూసుకో అని అబ్బాయిలకు చెప్పారు మా కంప నాగేశ్వరరావు మర్చిపోయాడని కాదు కానీ నేను గుర్తుంచుకుని చెప్పకపోతే అది అమ్మాయిలకు వర్తించదా అని ఎక్కడ మీకు అనుమానం వస్తుందో అన్న ఆలోచన కొద్దీ నేను ఆ మాట కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసి మగ చప్పట్లని ఆడ చెప్పట్లు కావాలి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక వయస్సులో అమ్మ తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఎదిగి పెద్దవాళ్ళమయ్యామనే సత్యాన్ని గుర్తెట్టుకుంటే వయసు వచ్చిన తర్వాత అమ్మతో ఉన్న అనుబంధం కన్నా కొత్తగా వచ్చి చేరిన అనుబంధాలు ఎక్కువవుతాయి కాబట్టి మగవాడు స్త్రీ కన్నా బలహీనం నా దృష్టిలో తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంది అత్తను అత్తమ్మ అని పిలుస్తారు కోడల్ని కోడలమ్మ అని పిలుస్తారు ఎందుకు విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే అమ్మాయిలు దయచేసి తన అత్తమామని అంటే భర్త తల్లిదండ్రుల్ని పరాయి వాడుగా మాత్రం చూడవచ్చు పూజ చేయక్కర్లేదు నెత్తిన పెట్టుకోక్కర్లేదు మీ భర్త గనక వారికి తిండో బట్టలో ఏదో సాయం చేస్తానంటే దయచేసి అడ్డు మాత్రం పడదు భర్త మీ తల్లిదండ్రుల్ని అభిమానించాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు భార్యగా మీరు తన తల్లిదండ్రులను అభిమానిస్తున్నారనేదే మీ ఇద్దరి మధ్య ఆత్మీయతకు దోహదం చేస్తుంది అదే మీకు శ్రీరామలక్ష్మి రైట్ ఈ మాట నేను చెప్పకపోతే నేను మళ్ళీ మర్చిపోతాను నిజానికి నేను చెప్పదలుచుకుంటున్న క్రియేటివిటీకి దీనికి సంబంధం లేదు let us start our session సృష్టి సృష్టికర్త సృజనాత్మకత ప్రతి ఆలోచన సృజనాత్మకత కాదా అవే యాభై ఆరు అక్షరాలతో తెలుగైతే ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీష్ అయితే వేలాది లక్షలాది పదాలను కోట్లాది కావ్యాలను కోటాను కోట్ల పుస్తకాలను రాసినటువంటి మేధస్సు సృజనాత్మకతకు చిహ్నం కాదా ఇంతకు మించిన సామర్థ్యం మనకి ఎక్కడ కనపడాలి your whole brain mind management గురించి మనం రెండు మూడు సెషన్స్ విన్నాం ఎండమూరి వారు చెప్పారు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని ఇబ్రహీం గారు చెప్పారు బహుశా నేను అనుకుంటా విశేష్ గారు చెప్పారు నాకు గుర్తులేదు ఇంకా ఎవరన్నా కొందరు మిత్రులు కవర్ చేయవచ్చు if you don't use both parts of it how can you develop a whole and a full personality ఎలా సరే ఈ అరవై అరవై ఐదు సెషన్స్ మీకు దాన్ని కావాల్సింది ఇచ్చింది in the twenty twenty first century humanity faces some of its most daunting challenges Our best resources, resource is to cultivate our singular abilities of imagination, creativity and innovation. ఎవరికి ఇవి ఉన్నాయో they will make a difference in the world ఎవరికి ఇవి తక్కువగా ఉన్నాయో దే విల్ బికమ్ ఫాలోయర్స్ ఎవరికి పొరపాటున ఇది వాడుకోవాలని లేదో తెలియదో వాళ్ళు ఎక్కడుంటారో నేను చెప్పలేదు imagination is more important than knowledge తెలిసినది తెలుసని తెలిసినప్పుడు వాడుకోలేకపోతే దేనికి వాడుకుంటున్నట్టు దాన్ని ఎవరైనా నాకు ఒక డైమండ్ ఇస్తే దాన్ని నేను నా టేబుల్ మీద పేపర్ వెయిట్గా కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే బరువు దాని లక్షణం కాబట్టి కాగితా ఎగరకుండా పెట్టుకుంటే పనికొస్తుంది పేపర్ వెయిట్ కానీ డైమండ్కి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నేను ఇస్తున్నానా అనేది ప్రశ్న అవుతుంది ఇన్ఫినిటీ సింబల్ మీకు తెలుసు endless possibilities yes really endless possibilities ఊహించలేము నిజానికి ఊహ గొప్పది కానీ ఊహ కందనంత అవకాశాలు అక్కడ ఉన్నాయి అని చెప్పని చెప్పడానికి క్రియేటివిటీ ఇన్నోవేషన్ అండ్ సక్సెస్ ఇది గనక కదిలితే ఆ చక్రాలన్నీ వీల్స్ ఇంటర్లాక్డ్ కాబట్టి టీత్ ఒక దాంట్లో ఒక తిరుపులు ఉన్నాయి కాబట్టి ఒక చక్రం కదిలితే రెండో చక్రం కదులుతుంది రెండోది కదిలితే మూడోది కదులుతుంది మీకు సక్సెస్ కావాలంటే హౌ క్రియేటివ్ యు ఆర్ అన్న ప్రశ్నకు మీకు సమాధానం చెప్పగలగాలి కష్టం సార్ నేనేదో రూరల్ ఏరియాలో పుట్టాను తెలుగు మీడియంలో చదివాను పెద్ద అంత చురుకు కాదు నలభై యాభై పాస్ మార్కులతోనూ కంపార్ట్మెంటల్గానూ పాస్ అయ్యాను అక్కడే నేను ఇప్పుడు ఇన్స్టెన్సెస్ ఇస్తూ కూర్చుంటే టైం సరిపోదు చాలా గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో వీడు అన్ఫిట్ మిస్ఫిట్ వీడికి పనికిరాదని చెప్పిన స్కూల్ నుంచి ఆ టీచర్లు పంపించేశారు ఆ దశలో బహుశా ఆ రోజు ఆ టీచర్కి అలా అనిపించిందేమో ఆ తర్వాత వీడు ఎలా వికసించాడు అద్భుతమైనటువంటి సూర్యోదయం వాడి జీవితంలో కనిపిస్తుంది మనకి కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది గాలికి కదులుతూ ఉంటుంది ఆ బల్బులో ఎప్పుడైతే దాన్ని మనం ఫిట్ చేశామో చెయ్యం ముందే క్రియేటివిటీ చూపిస్తున్నాను అప్పుడు గాలికి కదలకుండా నిశ్చలంగా ఉంటుంది सत्संगत సంకల్పం संगत निसंगत के निर्मोह निर्मोह के తెలివి జ్ఞాపకం మరుపు మూడు నేనే అని కృష్ణుడు గీతలో చెప్పాడు తెలుసుకునేందుకు తెలివి కావాలి తెలుసుకునే తర్వాత మర్చిపోతుంటే దేనికి ప్రయోజనం అది గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్న తర్వాత దాన్ని apply extend expand experience and excel అని చెప్పారు కానీ జీవితంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని మనం మరచిపోవచ్చినటువంటివి కూడా ఉంటాయి అందుకని మరుపు కూడా తానే తెలివి తానే జ్ఞాపకము తానే మరుపు తానే ఇవన్నీ కలిస్తేనేగా సృజనాత్మకత ఏర్పడుతుంది లేకపోతే సృజనాత్మకత ఏమవుతుంది మరొక ఫోటో జిప్స్ పజిల్ పీసెస్ ఆఫ్ ఆలోచనలు ఇక్కడ ఉంటాయి ఇంత శరీరంలోనూ ఒకటిన్నర కిలోల బరువున్నటువంటి ఈ లక్ష కోట్ల కణాలలో ఆలోచన కాపాడుకోవాలి కొత్తవి తెచ్చుకోవాలి తెలిసిన వాటితో సరిపోల్చుకోవాలి ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ సృష్టించని కొత్తది నాదంటే ఒక కాంట్రిబ్యూషన్ మిగిలిపోతుంది అనేటువంటి తపనతో కృషి చేయాలి ఎన్ని దిక్కులు That's a risala. 360 degrees. Spark. Do you have it? The purpose of all education, all training, all discipline, all knowledge, all effort is nothing but to ignite that spark in you. ಆ ನಿಪುರವ ರಗುಲುತ್ತೋಂದ ರಗುಲುತ್ತೋಂದು ನಿಮ್ಮ ಬಳಿ వ్యసనాల వైపు వ్యామోహాల వైపు బలహీనతల వైపు సినిమాల వైపు మన మనసుని మరల్చి అవి తప్ప మరికేమీ లేదని అనుకుని అదే జీవితం అని అనుకుని భవిష్యత్తును తాకట్టు పెట్టుకుని తలమునుకలుగా మునిగిపోయినటువంటి జీవితాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి అది మీరు బహుశా గంపే గంప నాగేశ్వరరావుకు మిగిలిన మా సోదర ట్రైనర్స్ అందరికీ మీరు ఇవ్వగలిగినటువంటి గురుదక్షిణ నేనేమి ద్రోణాచార్యుడిలా కాదు బొటనవే ఇవ్వమని అడగటల్లా నీ ఆస్తిపాస్తుల్లో వంతివ్వమని అడగటల్లా నీ సంపాదనలో భాగం పెట్టమని అడగటల్లా నీ తొలి సంపాదనలో నీ తల్లిదండ్రులకు అత్తమామలకు నీవు తీసుకెళ్లే బట్టలు స్వీట్స్ లాగా మాత్రమే ఏమైనా తెచ్చిపెట్టగా అడగటల్లా probably you may not be able to recognize you when you appear on the street individually and maybe you don't even expect what you want is a change in you ఆ మార్పు ఆ క్రియేటివిటీ పన్నెండు రోజుల తపల తపన వల్ల తపస్సు వల్ల మీరు కనుక ఏర్పడినట్లయితే మీలో భవిష్యత్తులో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని కనుక అడిగినట్లయితే ఎప్పుడు మొదలైందయ్యా ఈ మార్పు మీలో అని చెప్తే ఫస్ట్ మే రెండు వేల పదమూడు నాకు మొదలైంది అని చెప్పగలిగితే అది చాలా డిజైన్స్ డిజైన్స్ డిజైన్స్ పదాలకి మనం అర్థాలు ఇచ్చుకున్నాం అర్థం ఎక్కడుంది వాళ్ళ మనస్సులో ఒక భాషలో ఒక పదానికి మరో భాషలో భూతు మాట వచ్చదు it is you who have given the work meaning to the work there are so many languages that you do not know but you must know a language you must know more than one language అసలు పదమేమిటి అర్థమేమిటి పదార్థమేమిటి ప్రతిపదార్థమేమిటి అంతరార్థమేమిటి పరమార్థమేమిటి అర్థం కాకపోతే ఎలా బతుకు వెళ్ళగిస్తారు చిన్న బొమ్మ ఎక్సర్సైజ్ నోట్బుక్ అది ఎవరు ఆలోచించారు ఆ సవ్యంగా ఉండేటువంటి సరళ రేఖలు సమాంతర రేఖల్లో ఎలాగో ఒక మడత ఒక అలాంటి కల్పనను సృష్టించారు వాన నీళ్లు పడ్డప్పుడు చిన్నప్పుడు మనం కాగితంతో పడవ చేశానే అలాంటిది ఒక పడవ రెండు పెన్సిల్ ముక్కలు ఎడ్లుగా పెట్టారు nothing new nothing difficult but shows that you can do something different అంటే creativity is allowing yourself to make mistakes ఏ తప్పు చేయని వాడు ఏది చెయ్యరు మొదలెట్టడు it is better to try and fail thousand times than not to try anything and remain successful never never never to try art is knowing which one to be ఆ దేవుడు నాకు గమనించారు ತ್ರೀ ಸಿಕ್ಸ್ಟಿ ಡಿಗ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಎಡಮ కుడి పైకి కిందకి any angle three sixty degrees లో ఏ యాంగిల్ అంటే యాంగిల్ తిప్పడానికి అవకాశం ఉంది in some three combinations it doesn't require three hundred combinations out of eighty four lakhs of species on this planet who is the most creative undoubtedly the human being when you stop learning you stop learning till the last breath ఆఖరి శ్వాస వదిలి మళ్లీ కనురెప్పలు తీయలేక గాలి పీల్చుకుని వదిలిపెట్టలేక ఉండే క్షణం వరకు keep learning have an open mind and not a closed mind You have come maybe with an empty mind, but fill it up with good, positive and constructive thoughts. what, when, where, why, who, how questions, answers. As you repeatedly ask supplementary questions, your knowledge grows, becomes deeper, wider, higher, brighter, faster, and in all directions it grows, and it is that that makes the difference. What do you know? How do you know what you think you know? What would you like to know do you know what you thought you knew what new information have you learn అనేటువంటిది ప్రతి టాపిక్ కి కనుక వేసుకుంటూ కూర్చుంటే ఎంత తెలియదో తెలిసొస్తుంది ఎలా తెలుసుకోవాలో తెలిసొస్తుంది తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో తెలిసొస్తుంది అది అసలు మనిషి తెలివితేటలకు నిజమైనటువంటి బాధ్యత తాళం ఆలోచన accept that any failure is a key to success, especially when you learn from it. ప్రతిది సులభముగా సాధ్యపడదులేము నరుడు నరుడవుట దుష్కరము it's not easy to become human being దానవత్వం నుంచి రాక్షసత్వం నుంచి పశుత్వం నుంచి మృగత్వం నుంచి మానవత్వం నుంచి ఇక్కడ దాకా చేరుకున్న మనం ఇక్కడి నుంచి దివ్యత్వం వైపు వెళ్లటమే కష్టమైన ప్రయాణం ఆ కష్టమైన ప్రయాణానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటిది ఆలోచన సృజనాత్మకత వాటి గురించి మాట్లాడుతున్నారు beside the star what can be see అక్కడ నక్షత్రం కనబడుతుంది ఆ నక్షత్రం కోసం బొమ్మ రాయల సి అనేటువంటి ఇంగ్లీష్ లెటర్ ఐదు సీలు అమర్చిన తీరు వల్ల నక్షత్రం ఏర్పడింది ఏది చూడగలుగుతున్నాం మనం రెండింటిని చూడగలుగుతున్నామా ఏ ఒక్కదాన్ని చూస్తూ మరొకటి మిస్ చేస్తున్నామా అనేది అర్థం చేసుకోవాలి have you ever try any new in recent past ఏదైనా కొత్తది ట్రై చేశారా భయమా ఏమవుతుంది అక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక స్టీల్ రోడ్ వాల్ మీద ఒక బ్లాంక్ దాని మీద రెండు ఆ రెండింటి మీద రెండు ఆ రెండింటి మీద మళ్ళీ రెండు దాని మీద ఒకటి అవన్నీ మా ఇంట్లో ఉండవు సార్ కరెక్టే తాటి మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో అవి కూడా ఒక పిరమిడికల్ స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు చిత్రమైన వ్యవస్థను ఏంటంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో తెలుసా ఏ మాత్రం చేయదగినా ఏ మాత్రం గాలి పీచినా అవి పడిపోతాయి కదా if you develop that type of concentration how can you forget lessons of your god concentration కావాలి మనకి no sir I not capable of concentration memory weak sir intelligence weak sir creativity nil sir మరి దేనికి సార్ ఎండాకాలం మనుషులకి నీళ్లు ఉండటం లేదు ట్యాప్లో నీళ్లు రావటం లేదు ఓ రామచిలకు వచ్చింది కదా వీడు ఎటువైపు నుంచి కింద వస్తాయో బాగా గమనించింది అందుకని శీర్షాసనం వేసి ఆ నీళ్ళు వచ్చే భాగంలో తన ముక్కో లేక నోరు ఏమంటారో దాన్ని చూపించింది సరే అది వేరే విషయం ఏమైందక్కడ పైన తిప్పుతూనే నీళ్లు వస్తాయి తిప్పకపోతే నీళ్లు రావు అని దానికి తెలుసు అందుకని ఏం చేసింది ఓ కాలుతో ఆ తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది అదే ఒక పక్షి నేర్చుకోగలిగితే మనిషి నేర్చుకోలేకపోతే మనిషిని ఏమన్నారు సరే తర్వాత చదువుకోండి వాట్ యూ సీ దే ఏమమ్మా చెప్పు ఏం చూస్తున్నావు ఏం కనబడుతుంది గ్లాస్ కదా అమ్మాయి ముక్కు కూడా కనబడుతుంది కదా కలర్ కనబడుతుంది కదా అర్థమైందా మామూలుగా గ్లాసులు ఉంటాయి పేపర్ గ్లాసులు ఆ పేపర్ ల మీద nose and the part the lip print చేసినందువల్ల ఎవరు తాగుతున్నా ట్రాన్స్పరెంట్ గ్లాసు కాకూడదు అని వాళ్ళ ముక్కు వాళ్ల పెదవి కనబడుతుందనేటువంటి భ్రమను సృష్టించడం ఆర్టిస్ట్ యొక్క ప్రత్యేకత అవును ఈ లైట్లు అవసరమా ఆ బొమ్మ కనబడటం లేదేమో వాళ్ళకి వీడియో కోసం మీకు కనబడుతుందా that's good no further questions number of letters in English English ఇరవై ఆరు అందులో క్యూ ఎక్స్ వై జెడ్ ఈ నాలుగు ఎక్కువ వారమ్మా అంటే ఎన్ని ఉంటాయి ఇరవై రెండు మొన్న మనకు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పోర్ట్ మల్లికార్జున గారు వచ్చి కొన్ని సీక్రెట్స్ చెప్పినట్టున్నారు పాయింట్ ఏంటంటే ఇరవై ఆరు అక్షరాలు బ్యూటిఫుల్ గా వద్దు లెసిబుల్ గా రాయగలుగుతున్నామా तो हम देखेंगे मिलियन शिव पत्थर एक-एक अक्षर को एक-एक रोज प्रैक्टिस చేస్తే నెల తిరిగేసరికి అలా 26 అక్షరాలు సరిగా నేర్చుకోలేనా ఇన్ని ఏళ్ళు కాస్త ఉంటే ఇంకా మీకు ఒక్క సంకటగొరక అర్థం కాక లోదయ్యాత్ర మిటప్ zero what will happen to company తో మిటప్ అంకెల అవస్తం మళ్ళీ ఒకటిని తిరిగి తీసుకొచ్చి ఓ సున్నా పక్కన పెట్టాలి కదా పదవుతుంది కదా తొంభై తొమ్మిది తర్వాత మళ్ళీ ఒకటి తీసుకొచ్చి ఇంకో సున్నా పెట్టాలి కదా ఏది కాదా ఆపిల్ పళ్ళు కోసుకుని కట్ చేసి తినాలి తెలియదు మరి భవిష్యత్తులో ఎప్పుడైనా జిప్పుతో ఉన్న ఆపిల్ పళ్ళు చెట్లకు కాస్తాయి కదా ఈ ఆమె చూసారా ఎవరో చాలా జాగ్రత్తగా వరల్డ్ మ్యాప్ ని చెక్కడానికి ప్రయత్నం చేశారు మూడు యాపిల్స్ క్రైస్తవ నమ్మకం ప్రకారం మొట్టమొదటి యాపిల్ యాడమ్ అండ్ ఈ రెండో యాపిల్ గ్రావిటేషన్ ని మనకు తెలియజెప్పినటువంటి న్యూటన్ మూడవది స్టీవ్ జాబ్స్ యొక్క Apple these three apples have change the world Is nature creative? Undoubtedly. Is human being creative? Ought to be. But many a time we find our creativity applied in finding excuses. Our creativity is more transparently visible in the destructive. లేకపోతే ఈ యుద్ధాలేంటి ఈ గొడవలేంటి ఈ మనిషి నొప్పించే మాటలేంటి ఈ ప్రవర్తన ఏంటి ఈ పతనలేంటి వ్యసనాలేంటి అనేటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం Every tool that the human being has created is nothing but a proper study of hands and feet and brains and eyes and ears and mouth, nose and everything else. చుట్టూ ఉన్న ప్రకృతిని అధ్యయనం చేశాడు తగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ను ప్రొడ్యూస్ చేశాడు తనని తాను స్టడీ చేసుకున్నాడు కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని టూల్స్ ని తయారు చేసుకున్నాడు ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్ షైడ్ ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకు నీడ పడుతుంది సాధారణంగా వస్తువుకున్నటువంటి ప్రధానమైన ఆకృతే నీడ కింద మారుతుంది ఇది సత్యం కానీ పడుతున్నటువంటి సర్ఫేస్ యొక్క షేప్ను బట్టి నీడ మారుతున్నటువంటి ఒక ని మీకు చూపిస్తాను నేను చూడండి యాపిల్ పండు గుండ్రంగా ఉంటుంది ఓపెన్ చేసిన పుస్తకం మీద ఆ నీడ ఆ పై నుంచి ఒక పర్టికులర్ యాంగిల్ లో లైట్ పడేటట్టు చూపించిన కారణం చేత ఆ షాడో హాక్ షేప్ లో వచ్చింది అందరూ అదే చూస్తారు కానీ నీకు వేరే ఇంకేదైనా కనుక కనబడితే అది నీ సృజనాత్మకతను మేల్కొడుతుంది సాధారణంగా మనం ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం మనకు తెలుసు క్వశ్చన్ అండ్ తో తయారైనందువల్ల ఒక్కోసారి క్రియేటివిటీ కమ్మడిపోతుందా అని నాకు అనిపిస్తుంది నిజానికి ఒక రకంగా చూస్తే ఇక్కడ మీరు చూసినటువంటి అరవై అరవై ఏడు మంది ట్రైనర్స్ కూడా ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్స్ నేను నేనేదో ఇంటర్నేషనల్ స్కూల్స్లలో గ్రామర్ స్కూల్స్లలో టెక్నో స్కూల్స్లలో చదువుకొచ్చిన వాళ్ళం కావు నా గుర్తున్నంత మటుకు మేమంతా తెలుగు మీడియంలోనే చదువుకున్నాం ఊళ్ళలోనే చదువుకున్నాం వీడి బళ్లలో చదువుకున్నాం but what happy later is more important తెలియనప్పుడు తెలియదని తెలియదు తెలుసుకున్న తర్వాత కూడా నిద్రమత్తులో ఉంటే అట్లా నిజాన్ని రివర్స్ చేయండి answer and question then creativity డాక్స్ బ్రో ఐఎమ్ బ్రో ఆయన అడుగు ఒక పావుగంట మీరు మాట్లాడొద్దని కాదురా నాయన ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత ప్లాన్ చేసుకుంటారు ప్రశ్నకు సమాధానం సమాధానానికి ప్రశ్న ఈ రెండు సార్ ఇటువంటి తిరగేశారు అంతే కదా మీరు అనుకుంటారు కానీ that holds the secret between T Q and L thinking is equal to questioning leads to learning T is equal to Q T minus Q is zero high quality of thinking high quality of questioning high quality of learning low quality of thinking low quality of questioning low quality of learning no thinking no questioning no learning ఎప్పుడైతే మీకు ప్రశ్నించే తత్వము గమనించే తత్వము చూసే తత్వము పోల్చి చూసుకునే తత్వము పోటీ పడే తత్వము అభివృద్ధి చెందుతాయో అప్పుడు మీ ఆలోచనలో మార్పు వస్తుంది లెటెస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూలో అడిగారట రెండు మూడు ఏం చేయగలరు తిరిగి అని నాకు టైం లేదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగి ఇంటరాక్టివ్ గా చేయడం లేదు కానీ అడగ గమనించడానికి ప్రయత్నం చేయాలి రకరకాల సమాధానాలు వచ్చేది అవకాశం ఉంది కలిపితే ఐదు హెచ్చరిస్తే ఆరు two cube three square two point three three point two two by three three by two ఇలా ఎంతైనా మనం చెప్పుకోవచ్చు Again, all the mathematical operations that you have learned as a school-going child, are you able to apply to the non set of figures? That's all. If you are incapable of recollecting what all you have learned in terms of the different mathematical operations, how else I can trust you and entrust you with the responsibility, give you thousands of rupees salary, and give the organization that I have created and expect you to run it for, in a manner that will result in contributing the profits. మీ వచ్చే సమయానికి అది నీకు వడ్డించిన కదా సిద్ధాంతంగా కదా కోట్లాది రూపాయల పెట్టుబడికి వందల కోట్లాది రూపాయల ప్రాఫిట్ వచ్చేటట్టుంటే ఉంటే నేను రారాయణ అని చెప్పని పిలిచి నీకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు జీతం నువ్వు చేయబోయే తప్పులకు జరగబోయే నష్టాలను నా గతంలోని ప్రాఫిట్స్ కుషంగా మారవలసిన అవసరం ఉంటే నీరు సృజనాత్మకత లేకపోతే కొత్తగా ఆలోచించడం చేత కాకపోతే చూసి నేర్చుకోవడం చేత కాకపోతే కొత్త పుంతలు తొక్కే ఆలోచన నీకు అలవాటు లేకపోతే ఎందుకు నీకు ఆ జీతం ఇవ్వాలనే ప్రశ్నకు ముందు నీవు నీవు సమాధానం చెప్పుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగానికి ముప్పై వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది let us take another example a question four plus five is equal to nine అనే ఆన్సర్ అందరికీ తెలుసు for a question there is only one answer as you know but nine is equal to ఒక ఆన్సర్ ఉందా ఎన్ని సమాధానాలు లేవు hundreds thousands of answers infinite answers can be given for that single question nine is equal to what infinity is the answer for that it's all right ఇవన్నీ తర్వాత చదువుకోండి ఇది కూడా చదువుకోండి think differently if you always think the way you have always thought you will always get what you have always got so think differently ఈ పన్నెండు రోజుల యొక్క ఆలోచనల ప్రభావం మీపై ఎలాగైతే సూర్యకిరణాలను ఒక భూతద్దంలోంచి ప్రసరింపజేస్తే తగినంత వేడి పుట్టి ఓ కాగితంలో కాటన్ మూడు అది బర్న్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో అంతటి తీక్ష్ణతతో మీరు ఆలోచించడానికి కూరుకోనండి ఆల్ ఆల్ ద ప్రొటెక్షన్ మామూలుగా ఒక స్టేషన్లో అటు నుంచి రైళ్లు వస్తాయి ఇటు నుంచి వెళ్ళిపోతాయి డబుల్ లైన్ కనుకుంటే ఒక లైన్ రావటానికి ఒక లైన్ పోవటానికి రెండు వైపులా ప్లాట్ఫామ్స్ ఉంటే ట్రూ ట్రైన్స్ కి రెండు లైన్లు ప్లాట్ఫామ్ల కోసం రెండు లైన్లు ఒక్కసారి గనక మీరు అక్కడ గమనించినట్టయితే ఆ వెనకాల ఉన్నటువంటి పెద్ద స్టేషన్ యొక్క షెడ్ ఎన్ని లైన్లు ఉన్నాయో అక్కడ మీకు రైల్వే రైలు కూడా కదులుతూ కనబడుతుంది necessity is the mother of invention mega floats floating airport అండి భూమి మీద కాదండి నీళ్లలో ఫ్లోటింగ్ హోమ్ అండి జపాన్ వాళ్లకు భూభాగం చాలా తక్కువ చాలా మటుకు అగ్నిపర్వతాలు వాళ్ళ దేశంలో పండేది చాలా తక్కువ కానీ వాళ్ళకున్న తెలివితేటలు రెండో ప్రపంచ యుద్దంలో పరమ అన్యాయంగా ఓడిపోయి హీరోషిమా నాగసాకిల మీద ఆటం పేలిన తర్వాత మళ్లీ మనం తలెత్తుకుని తిరగలేము అనుకున్నటువంటి వాళ్ళు నలభై ఏళ్లు కూడా పట్టలేదండి మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కడిని దాసోహమని పిలుచుకున్నారు దే హావ్ నేషనల్ ప్రైడ్ మరి మనది ఏమైందన్నది ప్రశ్న బాగుండదు నేను అడిగితే the progress of our nation and of the humanity depends on your thinking differently learning more effectively, with greater commitment, with increased enthusiasm and in a creative way. Rambha Nageswararao మాట చెప్పాడు గుర్తుందా తాను నలభై రెండు దేశాలకు తిరిగానని ప్రతి చోట బుట్టడు బుట్టడు రూపాయలు తీసుకెళ్తే అక్కడి నుంచి ఒకటో రెండో డాలర్లో దీనార్లో మరొకటో తీసుకురావాల్సి వచ్చిందని and he was dreaming for a day when one rupee is equal to dash number of currencies of other nations ఎప్పుడు సంభవం అవుతుందండి అది మీ యొక్క ప్రొడక్ట్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అయినప్పుడు మీ సేవలు వరల్డ్ క్లాస్ సేవలైనప్పుడు మీ యొక్క తెలివితేటలు మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు నాణ్యత దృష్ట్యా మొత్తం ప్రపంచంలో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని when the demand exceeds the supply అది economics then your currency will command a higher price then it becomes a hard currency అంటే ఏ రకమైన క్రియేటివ్ ఎబిలిటీ ఉండాలి ఏ రకమైన ఇన్వెన్షన్ ఎబిలిటీ ఉండాలి అనేది ఆలోచన ఆ ఫోటో అర్థమైంది అనుకుంటున్నా పాత రోజుల్లో ఓ అమ్మాయి ఏ కారణం చేతనో తండ్రి మీద కోపంతో ఓ ఉత్తరం రాసి అప్పట్లో సెల్ ఫోన్లు ఫోన్లు లేవు కదా ఆ పిల్లో కింద పెట్టి వెళ్లిపోయేది పొద్దున్న లేచి నాన్న చదువుకునేవాడు ఉత్తరం ఆ డైరెక్టర్ గారు ఆ అమ్మాయే ఆ ఉత్తరం చదువుతూ ఉన్నట్టు ఆ అమ్మాయి ఫేస్ ఆ అమ్మాయి వాయిస్ సూపర్ ఇంపోజ్ చేసి మనకు వినిపించేవాడు మనం ఏదో ఏ మాలు తీసుకుని కళ్ళు దూర్చుకునేవాడు ఎందుకు చెప్తున్నానంటే if you want to touch the heart that is only thing that will make a difference ఇప్పుడు నా సజెషన్ ఏమిటంటే write a letter to yourself about your thinking everything ఇంటికి వెళ్ళాక తెల్ల కాగితం తీసుకుని ఇవాళ రాత్రి ఆలస్యం అవుతుందంటే పోనీ రేపు పొద్దున కూర్చుని ఏం చేస్తారంటే write a letter to yourself write a letter to yourself దీని గురించి మనకు మనం ఉత్తరం రాసుకుంటే బాగుందా సార్ పోస్ట్ చేస్తే పోస్ట్ ఏజ్ వేస్ట్ పోస్ట్ ఎవరు చెప్పాడు రాయమని చెప్పే అంతే మీరే చదువుకోమనమని చెప్పారు మీ యొక్క ఆలోచన సామర్థ్యం గురించి నవ్యత గురించి సృజనాత్మకత గురించి పోటీతత్వం గురించి పోలిక తత్వం గురించి మీరేం అవదలుచుకుంటున్నారో దాని గురించి ఏంటి వాటి యువర్ స్ట్రెంత్ అనేటువంటి దాని గురించి write letter yourself generate and extend ideas creativity ఇది ఆపోజిట్ ఆఫ్ రొటీన్ మామూలుగా కుర్చీ అంటే మనకు నాలుగు కాళ్ళు దానికో చేతులు అది చేతులున్న కుర్చీ అయితే బ్యాక్ బెస్ట్ ఇలా ఉండాలని చెప్పని అంటారు ఇది ఉన్నటువంటి ఊహ మరి chair white can be like this నేను ఇది చైర్ అనకూడదా దీనికి కాళ్ళున్నాయా చేతులున్నాయా దీన్నేమంటారు దీన్నేమంటారు దీన్నేమంటారు దీన్నేమంటారు దీన్నేమంటారు దీన్నేమంటారు దీన్నేమంటారు మామూలుగా కొందరు డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఓ పక్కకు బుక్ కేసు ఉంటుంది మధ్యలో ఓ టేబుల్ ల్యాంప్ ఆ ఏర్పాట్లు ఉంటాయి ఎవడో ఆలోచించాడు అలా కాదు ఆ పుస్తకాల మధ్యనే కూర్చునేందుకు ఏర్పాటు దానితో పాటు అక్కడే లైట్ అక్కడే చదువు బయటకురా అక్కడే పుస్తకం పెట్టి బయటకు వచ్చేసి thinking putting things together thinking differently ఈతను ఊగుతూ చదవడం అలవాట ఇతనికి అలా కూర్చుని టీవీ చూడటం అలవాట ఒకరికి ఫుట్బాల్ పిచ్చి ఎన్ని కాళ్ళు ఉన్నాయి think different to prove that you are ఒకే సమస్య ఇచ్చినప్పుడు when different alternatives are made available then I will know how you are different from the rest of the crowd మొన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఓ ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి అట్లా అడ్వర్టైజ్ చేస్తే ఓ రెండు వేల మంది వచ్చారు ఆ రెండు వేల మందిలో షార్ట్ లిస్ట్ చేసుకోవాలి అంటే చాటలో వేసి చెరిగినప్పుడు తాలేమిటో ధాన్యం మంచిదేమిటో తెలుసుకునేటట్టు ఏం చేస్తారు ఏదో ఒక ఎగ్జామ్ గ్రూప్ డిస్కషన్ ఏబిసిడి అవి ఇవన్నీ పెడతారు దీనివల్ల ఏమవుతుంది కాస్త సత్తా ఉన్నవాళ్ళు సరుకున్న వాళ్ళు మిగులుతారు అందులో కూడా మళ్ళీ నాకు నాకున్న ఇరవై ఉద్యోగాలే కదా అంటే ఇంకో నూట ఎనభై మంది నేను మళ్ళీ రిజెక్ట్ చేయాలి నిజానికి selection is not an easy process it's a tough process ఎలుక దానికి తెలుసు సరే ఆ ఏర్పాటంతా ఎవరు చేశారన్నది వేరే విషయం క్రియేటివిటీ గురించి మాట్లాడుతున్నా there is virtually no problem you cannot solve provided you put your mind maybe the time has not come begin the exercise some time later some other person will continue the experiment because the world is not going to come to an end by end of the day See some good cartoon films. You will develop your creativity. Why not we commit ourselves to become more creative, more positive, more contributing, more purposeful, more constructive, more pleasant and more achievement oriented? You decide. Yes. The time has come when probably tomorrow మీరేమన్నా పొరపాటున మళ్ళీ రెండు గంటల కదా హరిహర కళాభవన్ వస్తారేమో calculate చేసి ఉంటుంది The time has come when you have to think of what you have learned, review, and then integrate. So, what is your decision now? Thank you for promising yourself to be more creative. Some statistics. As I told you, you can feel free and use my presentations in any manner you like. You can remove my name, put your name and use it. God bless you. I have absolutely no objection. you know my email ID. You can write to me. I can send it to you if you are interested. ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనంతమైన ఆకాశంలో కోట్లాది నక్షత్రాలలో ఒక చిన్న నక్షత్రం సూర్యుడైతే దానికున్న అనేక గ్రహాలలో భూమి ఒక ఉపగ్రహం అయితే భూమిపై ఉన్న జాతికే ఇంత తెలివితేటలు ఉంటే మరి ఇంకెక్కడెక్కడ తెలివిగల వాళ్ళు తెలివిగల సృష్టి ఉందో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి ముందు ప్రకృతిని గౌరవించాలి కనబడుతున్న భూమి కాళ్ల కింద ఉంది ఆ భూమి లోపల అద్భుతమైనటువంటి వేడి నిప్పు నీరు ఈ ఐడింటి కాంబినేషనే మన జన్మ అని చెప్పని చెప్తారు అంటే మరి అర్థం చేసుకోవాలి కదా మనలో ఏ తత్వం ఏది ఆకాశతత్వమో ఏది వాయుతత్వమో ఏది అగ్నితత్వమో ఏది భూతత్వమో అది అర్థం చేసుకుంటే it will make a big difference thanks a lot God bless ఓకే సార్ లాస్ట్ మీకు క్లీన్ చెప్పారు మీ చేతిలో ఉప్పు పెన్ను మా ఆంధ్రప్రదేశ్ సర్కార్ శిక్షణ అధ్యక్షులు పిఎస్ గారికి కొంచెం there was long pitch, long pitch.